श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः श्रीशङ्करभगवत्पादविरचितं मायाविवरणं प्रथमवर्णकम् ममापि ज्ञानसिद्धये तत्र श्रीबालगोपालकृष्णः सन्निहितो भवेत् इह खलु धर्मार्थकाममोक्षाणाम् चतुर्विधपुरुषार्थानाम् मध्ये मोक्ष एव परमपुरुषार्थः नित्यत्वात् न च पुनरावर्तत इति श्रुतेः इतरेषाम् त्रयाणां न तथात्वम् अनित्यत्वात् तद्यथेह कर्मचितो लोकः क्षीयते एवमेवामुत्र क्षीयद्धे इति श्रुते स मोक्षश्च ब्रह्मज्ञानादेव सिध्यति तमेव विदित्वातिमृत्युमेति नान्यः पन्था विद्यते अयनाय ब्रह्मविदाप्नोति परम् इत्यादिश्रुतिभ्यः तद्ब्रह्म अध्यारोपापवादाभ्यां ज्ञातव्यः तत्त्वनिर्णय न कर्मणा न प्रजया न त्यागेन धनेन वा इति श्रुते तस्मान् मुमुक्षूणाम् अवश्यं ज्ञातव्यो अत्राध्यारोपो नाम सुक्तिकायां रजतवत् రజ్జౌ సర్పవత్ మరుమరూచికాయాం మరుమరీచికాయాం జలవత్ స్థానౌ పురుషవచ్చ నిష్ప్రంచాత్మ వస్తుని ప్రపంచారోప అయమాధ్యారోపో వస్త్వజ్ఞానాదారోప తదజ్ఞానమేవ అవిద్యాతమ మోహ మూల ప్రకృతి ప్రధానం గుణసామ్యమకు వ్యక్తం మాయేతి చోచ్యతే ಮೂಲ ಪ್ರಕೃತಿರ್ನಾಮ ಶುಕ್ಲಕೃಷ್ಣ ರಕ್ತತಂತು ಸಮುದಾಯ ರೂಪ ರಜ್ಜುವತ್ ಸತ್ವ ರಜಸ್ತಮೋ ಗುಣ ಸಮುದಾಯ ರೂಪ ಅಸ್ಯಾಹ ಪ್ರಲಯೋ ಮಹಾಶುಷುಪ್ತಿರಿತಿ ನ ಚ ನಾಮ ಅಸ್ಯಾಂ ಮೂಲ ಪ್ರಕೃತ ಅನಂತಕೋಟಿ ಜೀವಾ ಸ್ವಸ್ವಕರ್ಮ ವಾಸನಾಭಿಸ್ ಸಹ ಜತಿಪಿಂಡೇ ಸ್ವರ್ಣರೇಣವ ಇವ ಸೃಷ್ಟೇ ಪೂರ್ವ ಲೀನಾ अयमुव सकलजना सकलजनानां सुषुप्तावस्ति सा मूलप्रकृतिः सृष्टिकाले परिपक्व जीवकर्मवशान्माया अविद्यातामसीति त्रिधा जाता तत्र माया शुद्धसत्त्वप्रधाना तत्र प्रतिबिम्बितं सत्सृष्टेः पूर्वं विद्यमानं ब्रह्मचैतन्यमीश्वर इत्युच्यते अस्या व्याकृतो अन्तर्यामीति च नाम स एव పరిపూర్ణ బ్రహ్మచైతన్య రూపేణ తామస్య వచ్చిన్న ఏవ సం జగదుపాదాన కారణమపి భవతి ఓరణాభివత్ స ఉపాధి ప్రాధాన్యే నోపదాన కారణం స్వప్రాధాన్యేన నిమిత్తం అయం ఈశ్వర కేన ప్రకారేణ జగత్సృష్టవానితి చే ఉచ్యతే పూర్వోక్త విద్యా రజప్రధాన బహుప్రాకార అనంత ತದವಿದ್ಯಾ ಪ್ರತಿಬಿಂಬಿತ ಚೈತನ್ಯ ರೂಪ ಜೀವ ಅಪ್ಯನಂತ ಅನಯೋರ್ ಜೀವೇಶ್ವರಯೋರ್ ವೃಷ್ಟಿರೂಪ ವಿದ್ಯಾ ಸಮಿಷ್ಟಿರೂಪ ಮೂಲ ಪ್ರಕೃತಿಶ್ಚ ಕ್ರಮೇಣ ಕಾರಣ ಶರೀರೆ ತಯೋ ಕಾರಣ ಶರೀರಯೋರ್ ತಯೋ ಸ್ವಸ್ವ ಕಾರಣ ಶರೀರಮೇವ ಆನಂದಮಯ ಕೋಶ ಕಾರಣ ಪ್ರಪಂಚ ಸೃಷ್ಟಿ अथ सूक्ष्मप्रपञ्चसृष्टिरुच्यते ईश्वरस्य क्षणवशात्तमो गुणरूपा प्रकृतिः आवरणशक्तिर्विक्षेपशक्तिरिति च द्विधा जाता तत्र विक्षेपशक्तिरेव सूक्ष्म सूक्ष्माकाशोऽभूत् आकाशाद्वायुः वायोरग्निः अग्नेरापः अद्भ्यः पृथिवी येषाम् पञ्चभूतानाम् सूक्ष्मभूतान्यपञ्चीकृतानि తన్మాత్రాన్ని చేతి నామ ఏషామీ సత్వరజస్తమో గుణ కారణాదజ్ఞానాదాగత సంతి ఏతేషాం ఆకాశాదీనాం పృథక్ పృథక్ సత్వగుణాంశాశ్చోత్రం త్వక్ చక్షు జిహ్మా ఘ్రాణమితి పంచ జ్ఞానేంద్రియాణి క్రమేణ జాతాని ఆకాశాది సత్వ సమాశ్చంతఃకరణ జాతం మనోబుద్ధి చిత్తాహంకార భేదేన తచ్చతుర్విధం తత్ర బుద్ధాహంకారస్య మనసి చిత్తస్య చాంతర్భావ ఏం ఆకాశాది రజోగుణాంశాత్ వాక్పాణిపాదపాయూపస్థా ఇది పంచకర్మేంద్రియాణి జాతాని ఆకాశాది రజోగుణ సమిష్ట్యా ప్రాణో జాత ప్రాణాపాన వ్యానోదాన సమాన భేదేన సా పంచవిధ ఏతత్ జ్ఞానేంద్రియ పంచకం కర్మేంద్రియ పంచకం మనోబుద్ధిశ్చైకీభూయ సూక్ష్మశరీరం లింగాఖ్యముచ్యతే ఇదమేవ భోగసాధనం అస్మిన్ సూక్ష్మశరీర జీవేశ్వరయోరవస్థిత స్వప్నావస్థ అస్మిన్ జ్ఞానమయకోశ మనోమయకోశ ప్రాణమయకోశా సంతి ఏవం సూక్ష్మసృష్టిప్రకార అథ స్థూలసృష్టిరుచ్యతే తమోగుణప్రధానాని పంచభూతాని అపంచీకృతాని ఆకాశాదీని పంచాభిభూతాని ప్రత్యేకం ద్విధా విభజ్యైకైకమర్థం చతుర్థా విభజ్య స్వార్థభాగం విహాయ ఇతరార్థభాగేషు సంయోజనం పంచీకరణం ఏవం కృతే పంచాపి పంచీకృతాని భవంతి ఏభ్య పంచీకృతేభ్యో బ్రహ్మాండం తదంతశ్చతుర్దశ భువనాని తేషు చోద్భిజ్య స్వేదజాండజ జరాయుజ చతుర్విధ స్థూల శరీరాన్ని అన్నాది భోగ్య వస్తువుని చ జాతాని ఏతస్మిన్ స్థూల శరీరే జీవేశ్వరయో రవస్థానం జాగ్రత్తవస్థ ఇదం స్థూలమేవాన్నమయకోశ ఏం స్థూల సృష్టి ప్రకార ఇదం కారణ సూక్ష్మ స్థూల శరీరత్రితయంచ ప్రత్యేకం వ్యష్టి సమిష్టి భేదేన ద్విధం వనం గ్రామ ఇత్యాది సమిష్టి वृक्षो गुरमित्यादिर्व्यष्टिः एवं सर्वशरीरसमिष्टिः एकशरीरं व्यष्टिः तत्र समश्चुपाधिक ईश्वरः व्यश्चुपाधिको जीवः तत्रापि कारणसमिष्टेश्वरः कारणव्यष्टया प्राज्ञः सूक्ष्मसमिष्ट्या हिरण्यगर्भः सूक्ष्माव्यष्ट्या तैजसः स्थूलसमिष्ट्या वैश्वानरः स्थूलव्यष्ट्या विश्वः इति जीवेश्वरयो रवांतर भेदः अयमेवेश्वरः सत्त्वरजस्तमो गुणैरुपाधिभिः ब्रह्मविष्णुरुद्ररूपेण सृष्टिस्थितिसंहारान् करोति ब्रह्मणो विराट्रूपे अन्तर्भावः विष्णोर्हिरण्यगर्भे च अन्तर्भावः रुद्रस्येश्वरेऽन्तर्भावः एवं प्रपञ्चोत्पत्तिः अयमेवाध्यारोपः इदं विक्षेपशक्तिकार्यम् అథావరణ శక్తి కార్యముచ్యతే ఈశ్వరమాత్మజ్ఞాని నుంచ విహాయాన్యేషాం సర్వేషాం జీవానాం పంచకోశానాం ఆత్మనశ్చాభేద మావరణ శక్తి రంధకార రూపా వృణోతి ఆవరణంచ ద్విధం అసత్వావరణమభానావరణం చేతి వస్తునాస్తీతి వ్యవహార కారణ వస్తు నభాతీతి వ్యవహార కారణమభానావరణం आवरणशक्तिकार्यमेव संसारवृक्षस्य मूलं न विक्षेपशक्तिकार्यम् एतन्मोक्षसिद्धेरपि हेतुः द्विविधमप्यावरणं तत्त्वज्ञानेन विनाश्यं तत्त्वज्ञानञ्च परोक्षज्ञानमपरोक्षज्ञानमिति द्विविधम् अत्र गुरुमुखाद् वेदान्तजन्यं परोक्षज्ञानम् इदमेव श्रवणम् अनेन वस्तुनास्तीत्येवं रूपमसत्त्वावरणं नश्यति तदावस्थ्यस्तीति व्यवह्रियते श्रवणेन संशयं मननेनासम्भवानां निधिध्यासनेन विपरीतभावानां निवर्तयित्वा देहात्मज्ञानात् ब्रह्मात्मज्ञानं జాయమానమపరోక్షజ్ఞానం అనేన వస్తున భాతీతి వ్యవహారహేతురభానావరణం వినశ్యతి ఏవం పరోక్షజ్ఞానేనాపరోక్షజ్ఞానేన చ బ్రహ్మ నాస్తి న భాతీతి వ్యవహాरहेतुरावरणद्वयमपि विनश्यति तदानर्थनिवृत्तिरानन्दावाप्तिश्च भवतः इति सप्तावस्थाः सिद्ध्यन्ति एवमाकाशवन्निर्मलचैतन्यवस्तुनि मिथ्याभूतप्रपञ्चकल्पनमध्यारोपः अधापवाद उच्यते కారణ వ్యతిరేకేణ కార్యం నాస్తి బోధేన సుక్తికాయాం రజతవత్ రజ్జౌ సర్పవత్ బ్రహ్మణి ప్రపంచో నాస్తి నిషేధోపవాద యా మా సా మాయ యా నా విద్యతే సా అవిద్య ఇది ఉత్పత్త్య మాయాయా కల్పితత్వం సిద్ధం ఏం యో బ్రహ్మ వ్యతిరేకేన కిమపి నాస్తి తద్బ్రహ్మ హమేవేతి जानाति स एव जीवन्मुक्त इति वेदान्तसिद्धान्तः स्थूलसूक्ष्मादिदेहानाम् आत्मान्यारोप एव च अपवादस्ततोप्येषां सम्यगत्र प्रदर्शितः इति मायाविवरणे प्रथमवर्णकं समाप्तम् ॐ शान्तिः शान्तिः शान्तिः